ఏడవ పద్యం శ్రీమత్సీతారామస్వామి కృపన్ చెప్పనయ్యే సదసద్రహితం వేమి పదార్థమో దానిని ఈ మహి కందార్థములుగా ఇవి వినరయ్యా జనులారా ఇటు కనరయ్యా వేమారు నేమిమ్ము వేడితి ఇంతియసు నా మీద కృపజేసి నను చదువుమని మీరలు నరయ్యా ఓ జనులారా ఇటు కనరయ్యా శ్రీమత్ సీతారామస్వామి కృపన్ చెప్పనయ్యే సదసద్రహితం వేమి పదార్థమో దానిని ఈ మహి కందార్థములుగా ఇవి వినరయ్యా ఓ జనులారా ఇటు కనరయ్యా వేమారునే మిము వేడద ఇంతియ సుమ్మి నా మీద కృపజేసి నను చదువుమని మీరలు ఇవి వినరయ్యా ఓ జనులారా ఇటు కనరయ్యా